మూడు వందల ఆరు ఎవ్వరికి ఎవ్వరయ్యేరు ఇందరికి నీవే దిక్కు అవ్వల నివ్వల నీవనాథనాథుడవు కాయకములందరును కార్యవశపరులే పాయని నీవు అకారణ బంధుడవు దాయగండ్లెవరినైనా వారే వాయటనున్నా నీ వాపన్న శరణ్యుడవు అట్టే లోకమువారు అర్ధకామ పరులే జట్టిగొని నీవైతే సర్వదాతవు పొట్టబొరుగు చుట్టాలు భోజన సహాయులే నెట్టన నీవైతే మాకు నిర్వాహకుడవు అంతటా వారికి వారు ఆత్మపోషకులే రంతుల నీవైతే నానారక్షకుడవు సంతతము శ్రీ వెంకటేశ మమ్మునేలితివి పంతమున నీవు భక్త పరిపాలకుడవు